చెప్పగలరా ఎవరైనా పరా పశ్యంతి అక్రమ వైఖరి ఈ నాలుగు వాక్కుల సంగతి ఎవరైనా మాట్లాడగలరు మీరు మాట్లాడకపోతే నేను ముందుకెళ్ళండి మీరందరూ చదివింది తెలుసుకున్నది విన్నది కన్నది సాధన చేసింది మాట్లాడడానికి ఇక్కడ వచ్చారు రాతి బొమ్మల వలె కూర్చుని సగం నిద్రపోయి సగం నాకే వదిలేసి సగం ఇంటికెళ్ళి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించి గుర్తురాక నాకు ఫోన్ చేసి మళ్ళా వాట్సాప్లో పెట్టండి అని చెప్పి ఈ పద్ధతులు బాగలేవు అర్థమైందండి కాబట్టి మనం అందరం ఇప్పుడు మాట్లాడితే బయటకు వినపడుతుంది బయటకు వినపడే వాక్ పేరేంటి వైఖరి ఇది బాగా తెలుసు నీ వైఖరి ఏమిటో నీ వాక్కు వల్ల తెలుసు అర్థమైందండి నీ రోజువారీ జీవితంలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావన్న దాన్ని బట్టి నీ వైఖరి ఏమిటో తెలుసు అర్థమైందా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది ఇక్కడ మహిళా శిరోమణులే ఉన్నారు మీరందరూ రోజు ఇంట్లో వంట చేస్తారండి చేయరా నాలాగా చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేస్తారు ఎవరి కోసం చేస్తారు ఎవరి కోసం చేస్తారు ఎవరి కోసం చేస్తారు కుటుంబ సభ్యుల కోసం ఏం బ్రహ్మవివాహమస్మి ఏం బ్రహ్మవివాహమస్మి అంటే ఇది నాకు అర్థం అది ఎవరి కోసం వండుతున్నావంటే నువ్వు దివ్యాత్మ స్వరూపుడు అని దాకా చెప్పావా లేదా నాలో దైవత్వం ఉందన్నావా లేదా మరి ఎవరి కోసం వండుతున్నావు ఈశ్వరుడు కోసం పరమాత్మ కోసం అని ఒక మాట కూడా మనలో రాలేదా కాబట్టి మన వైఖరి ఏమిటి ఇప్పుడు ఇది మన వైఖరి ఏమిటో తెలిసిపోవడానికి ఓ ప్రశ్న వేస్తే తెలిసిపోతుంది నీ వైఖరి ఏమిటో అర్థమైనా ఇప్పుడు మన వైఖరి ఎక్కడ మిగిలిపోయింది ఆ శరీర భావన కాబట్టి మనం ఏం ఆన్సర్ చెప్పాము నా కోసం అనుకుంటానండి లేకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం అనుకుంటానండి అర్థమైందండి శరీరం నేను కాదు శరీరం నేను కాదని అనుకోవడం అంటే అర్థం ఏంటి ప్రతి పనిని ప్రతి మాటని ప్రతి చేతని మన మూడు ఉన్నాయా లేదా ఏమున్నాయి పని మాట చేత ఉన్నాయా లేదా పని మాట వాక్కు ఈ మూడు కూడా ఎవరి కోసం చేయాలంటే ఇప్పుడు ఏదో పరాత్పరం అన్నవే దాని కొరకు చేయాలి అట్లా చేసేవాడవైతేనే నీ వైఖరి మారుతుంది కాబట్టి మొదట మారవలసింది ఏమిటి వైఖరి మారాలి వైఖరి ఇప్పుడు దేని పట్టుకునుంది ఏ చూరు పట్టుకునుంది శరీరం అనే చూరు పట్టుకునుంది ఎలా పట్టుకునుంది గబ్బిలం పట్టుకుని పట్టుకునుంది అర్థమైందండి ఎలా పట్టుకునుంది గబ్బిలం ఎలా పట్టుకుంటుంది తెలుసు ఎప్పుడన్నా అసలే అందరూ పట్టణంలో ఉండేవాడు గబ్బిలాలు ఎక్కడ ఉండదు దానికి దివాంధత్వం ఉంది దానికి ఏముందండి దాని మొట్టమొదటి లక్షణం దివాంధత్వం అంటే పగలు కళ్ళు కనపడదు దానికి నిశాచరి అంటే రాత్రులు తిరుగుతుంది మూడో లక్షణం ఏంటి ఉల్టా పాల్టా కాళ్ళు పైకి తలకిందుకి అర్థమైందండి ఇట్లాంటి విపరీత లక్షణాలు అన్నటువంటిది అనమాట కాబట్టి మన వైఖరిలో కూడా ఇప్పుడు ఏం కనబడుతున్నాయి ఆ ఈ విపరీత లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి శరీరం నేనుగా మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మిమ్మల్ని ఏ స్థితిలోకి తీసుకెళ్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఒక మాట మనం మాట్లాడబోతున్నామంటేనే నీలో మొదట ఏం స్మరణ కలగాలి బ్రహ్మైవాహమస్మి అంటే నువ్వు బ్రహ్మస్వరూపుడుగా ఉండి మాట్లాడడం ఎట్లాగో అభ్యాసం చేయాలి అధ్యయనం చేయాలి పరిశోధన చేయాలి శరీరం నేను కాదని అంటే ఆ నేను కాదన్న స్థితిలో నువ్వు ఎట్లా ఉన్నావో నేను తెలిసి మాట్లాడాలి ఉండి మాట్లాడాలి అయి మాట్లాడాలి అదేనండి ఇది వైఖరిలో ఉన్నటువంటి విచిత్రం విచిత్రాలన్నీ వైఖరిలోనే ఉంటాయి సరే మీరందరూ బాగా కష్టపడి మౌన సాధన చేశారని అనుకుందాం కాసేపు ఇప్పుడు ఇంతవరకు చేసిన వాళ్ళు కనపడలేదు ఎవరైనా చేస్తున్నారేమో తెలియదు ఒకవేళ గనక మీరు మౌన సాధనే గనక చేసినట్లయితే ఈ వైఖరి వాక్కుని వెనక్కి తీసుకోవడం వస్తుంది ఏమిటి వస్తుందండి వైఖరి వాక్కును వెనక్కి తీసుకోవడం వస్తుంది వెనక్కి తీసుకుంటే ఏమిటవుతుంది వాక్ శక్తి దీని ఏమన్నారండి వాక్ శక్తి శక్తిని వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది అసలు శక్తి ఎన్ని రకాలండి ఐదు రకాల శక్తి ఎన్ని రకాలు మామూలుగా మాట్లాడాలి అందరూ పుస్తకాలు బాగా వెళ్ళవేసి బాగా నవిలి మింగి తినేసారు జీర్ణం అయిపోయినాయి పుస్తకాల్లో భాషే మాట్లాడుతున్నారు శక్తి రెండు రకాలు శక్తికి రెండే రకాలు ఒకటి స్టాటిక్ రెండు కైనటిక్ అర్థమేనండి ఒకటి స్టాటిక్ రెండు కైనటిక్ అంటే ఏంటి ఒకటి కదలకుండా ఉండే శక్తి ఒకటి కదిలే శక్తి ముందు ఇట్లా తెలుసుకోవాలి తర్వాత ఇచ్చా గోళ అదంతా వ్యవహారం ఇచ్చా క్రియా జ్ఞాన ఆది శక్తి దాని సంగతి జోలికి వెళ్దాం ఇంకా అప్పుడే అక్కడ వెళ్తాం ఇంకా రెండు గంటల టైం ఉంది నాకు సో ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుకున్నాం వాక్ శక్తి శక్తిని విరమిస్తే వెనక్కి తీసుకున్నట్లయితే నీకు ఒక సమర్థత వస్తుంది తెలుసా మీకు ఎవరికైనా ఏమిటా సమర్థత చెప్పగలరా రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఏం చేస్తున్నారండి అబ్బా కదలకుండా ఉంటుంది రండి ఇవిడ నిద్రపోయేటప్పుడు ఒక పని జరుగుతుందండి ఏం జరుగుతుంది నువ్వేం చేయడం ఆ పని ఓ పని జరుగుతుంది ఏమిటా పని వైఖరి వాక్కు వెనక్కి తీసుకోబడుతోంది నీకు తెలిసైనా తెలియకైనా ఈ వైఖరి వాక్ ఏమైంది వెనక్కి తీసుకోబడింది అందువల్లనే నువ్వు లేచేటప్పటికి శక్తివంతుడు అవుతావు నిద్ర లేచేటప్పటికి శక్తివంతుడు అవుతున్నావు ఎట్లా అవుతున్నావు ఈ శక్తి వినిమయం లేదు అక్కడ శక్తి ఖర్చు అవటంలా కైనటిక్ ఎనర్జీ లేవు అన్ని ఎందులోకి మారిపోయినాయి స్టాటిక్ ఎనర్జీ కదిలే శక్తులన్నీ కదలని శక్తులలోకి మార్పు చెందే ఆ గాఢ నిద్రావస్థ తద్వారా శక్తి వినిమయం తగ్గిపోయింది తగ్గిపోయి నీ లోపల శక్తి నిలువ పెరిగింది ఏం పెరిగిందండి మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఇన్వర్టర్లు ఉన్నాయా లేవా ఇదేనికవి ఏం స్టోర్ చేస్తాయి పవర్ అంతేనా కదా కాబట్టి ఆ పవర్ ని సేవ్ చేసి తన లోపల నిక్షిప్తం చేసుకుని చార్జ్ అయ్యి అవసరమైనప్పుడు డిశ్చార్జ్ అవుతుంది అంతేనా కదా మనం కూడా ఈ ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు వాక్కుల్ని గనక వెనక్కి తీసుకోవడం గనక మీరు సాధన చేయగలిగితే మీరే ఓ పెద్ద పవర్ హౌస్ అవుతారు పెద్ద పవర్ హౌస్ అన్నమాట మీరు ఎక్కడో పవర్ కోసం కదా అక్కడ పవర్ ఉందా ఎక్కడ పవర్ ఉందా నువ్వే పెద్ద పవర్ హౌస్ కాకపోతే ఏం తెలియాలి నీకు ఈ వెనక్కి తీసుకోవడం తెలియాలి ఆ వెనక్కి తీసుకోవడం విరమించడం దీని ఏమంటారండి విరమించడం రోజు ఎంతసేపు మౌనంగా ఉంటారండి ఇరవై నాలుగు గంటల్లో ఎంతసేపు మౌనంగా ఉంటారు అబ్బా చాలా కష్టపడాలి నిద్ర పోయేటప్పుడు మాత్రమే మౌనంగా ఉండాలంటే అంటే మేలుకుంటే సస్తే నోరు మూత పడదనమాట ఇంకెలా పవర్ హౌస్ అవుతాం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి నీవు వేదాంత విచారణలోకి తత్వ విచారణలోకి ఆత్మ విచారణలోకి ప్రవేశించినటువంటి సాధకుడవే గనక అయితే ఇరవై నాలుగు గంటలలో తడపా తడపా మాట్లాడినవన్నీ కలిపినా కూడా ఒక యామము మించరాదు అది నియమం యామం అంటే ఎంత త్రీ అవర్స్ యామం అంటే ఎంతండి మూడు గంటలు ఇరవై నాలుగు గంటల కాలచక్రంలో నీ వ్యవహారాలన్నింటినీ మూడు గంటల వాక్శక్తితో పూర్తి చేయాలి కనీసం కనీసం అంతకంటే అవతలకి వెళ్ళకూడదు అప్పుడే నువ్వు ఈ విచారణ పనికి వస్తావు చేయలేమా ఇటు రండి అటు పండి మీకు తెలుసా తెలీదు మీరు ప్రశాంత నిలయం వెళితే ఎవరు మాట్లాడరు అర్థమైందండి ఎవరు మాట్లాడరు పుస్తకాలు అమ్ముతారు క్యాసెట్లు అమ్ముతారు సీడీలు అమ్ముతారు కేకులు అమ్ముతారు కాఫీలు అమ్ముతారు భోజనాలు పెడతారు లక్షలాది మందికి భోజనం పెడతారు ఎవరు మాట్లాడు అంతా సవ్యంగా జరుగుతుంది అక్కడ అర్థమైందండి అంటే ఒక ఒక రోజుకి ఐదు నుంచి ఆరు లక్షల మందికి అన్నం పెడతారు ఒక రోజున ఎప్పుడు జన్మదినోత్సవం రోజు ఎవరు మాట్లాడు సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయి సాయిరామ్ సాయిరామ్ సాయి అర్థం కాలేదా మనం ఏం చేస్తున్నాం ఇంట్లో గోడలు బీటలు వాడుతున్నాయి అవునా కాదా ఎక్కడో దోషం లేదండి మనం వెతకాలి మన జీవితంలో మనం ఏం మారాలో చూడాలి మీరేం మారాలో చెప్పడం కోసమే ఆరాధన ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంటి దగ్గరే కూర్చుంటే ఇలా ఈ రకంగా మీరు మళ్ళీ మొట్టికాయలు వేసి వినిపించే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే మా చేతి మొట్టికాయలు వేయించుకోవడానికి అర్థమైందండి కాబట్టి ఈ వైఖరి వాక్కుని వెనక్కి తీసుకునేటటువంటి మౌన సాధనని ప్రారంభించాలి ఒక రోజు మొత్తం మీద ఇప్పటి నుంచి నియమం పెట్టుకోండి మ్యాక్సిమం ఎన్ని గంటలకంటే మాట్లాడకూడదు వరస పెట్టి వాయించడం కాదు మూడు గంటలు టైం ఇచ్చారు కదా అని వరస పెట్టి వాయించడం కాదు అర్థమైందండి మీరేం చేయాలంటే ఇప్పుడు మ్యాక్సిమం మూడు గంటల కంటే ఎక్కువ సమయాన్ని వైఖరి వాకుకు వినియోగించుకోకూడదు ఒకటి అయిపోయిందండి తర్వాత ఏంటి పరా పశ్యంతి మధ్యమ మధ్యమ అంటే ఏంటండి మధ్యమ అంటే ఏంటి ఎవరు మాట్లాడాల మీరు మాట్లాడకపోతే నేను ముందుకు వెళ్ళండి నీకు తెలిసో తెలియదో ఏదో చెప్పు నేను చెప్తాక తర్వాత ఎట్టకు అది తప్పో రైడో నేను సరి చేస్తా మధ్యమ అంటే ఏమిటి కంఠస్థానంలో ఏర్పడుతున్న కదలికలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యమ అంటే బయటికి రాలా ఇంకా ఎక్కడ కదులుతోంది స్వరపేటికలో గొంతులో మాట గొంతులోనే ఉంది ఇంకా బయటికి రాలా దీన్ని తెలుగులో ఏమంటారు గొంతులో మాట గొంతులోనే ఉంది ఇది మధ్యమ ఈ స్థితి పేరు మధ్యమ ఇది కూడా వాక్శక్తే అవునండి మీరు ఎవరినైనా తిట్ట లేక తిట్టాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు అవునా కాదు ఈ పని చేస్తారా చేయరా తిట్ట లేక తిట్టాలంటే ఏం చేస్తారు అంటారు అప్పుడు ఏది ఎక్కడ జరిగింది మధ్యమ నిజానికి మీ లోపల అతి తీక్షణమైనటువంటి శక్తి మధ్యమ వైఖరి కంటే కూడా ఈ మధ్యమ శక్తి తీక్షణమైనటువంటిది అనమాట గాయపరుస్తుంది నీలో ముఖ్యంగా సంవేదనలు కలిగినప్పుడు వేదనాభరితమైనటువంటి స్థితి కలిగినప్పుడు ఈ మధ్యమాన్ని వాడతా ఉంటాం లేకపోతే అక్కడ ఆపో పడిపోతుంది అదే అక్కడ ఏదన్నా ఆ వైఖరి వాక్ దాకా రాకుండా చేయవలసి వస్తుంది అప్పుడు ఏం చేస్తావు వేగపడతావు అన్నమాట అర్థమేనండి బాగా దుఃఖం వచ్చిందండి అప్పుడు ఏం చేస్తావు ఏడ్చే అవకాశం లేదు అప్పుడు సార్ కంఠనాళములు గట్టిగా బిగబడతారు అర్థమేనండి ప్రాణాయామంలో కూడా ఇలాంటి విధానం ఒకటి ఉందా లేదా ఏ ఏ ప్రాణాయామా చెప్పండి చూద్దాం కంఠనాళాలకి సరి అయిన శక్తినివ్వగలిగేటటువంటి ప్రాణాయామం శీతలి దీని ఏమంటారు శీతలి ప్రాణాయామం శీతలి ప్రాణాయామం చేసే వాళ్ళకి మధ్యమా శక్తి బలంగా ఉంటుంది అర్థమైందండి దీన్ని వెనక్కి తీసుకోవడం ఎట్లా భావన ఎలా తీసుకోవాలి ఇందాక వైఖరి వాక్ అంటే ఏదో చెప్పుకొచ్చావు ఇప్పుడు చెప్పు మధ్యమాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలి ఎలా ఎవరైతే జప సాధనని ఎవరైతే జప సాధన ఎటువంటి జప సాధన ఏమి ఉండాలి మళ్ళీ అది కూడా అపాంశు జపం పేరేమంటారు అపాంశు జప సాధనని సహజంగా చేయగలుగుతారు ఈ అపాంశు జప సాధన ద్వారా ఈ మధ్యమాన్ని వెనక్కి తీసుకో ఇది చేయని వాడు చేయలేడు అర్థమైందండి అపాంశ జపం అంటే ఎలా చేయాలి నామ జపం నామ అర్థమైందండి ఇది అపహంస జపం అంటే దృష్టి అంతా దేని మీద కేంద్రీకరించాలి ఇప్పుడు జప సాధన మీద కేంద్రీకరించాలి అప్పుడే ఈ మధ్యమాన్ని వెనక్కి తీసుకోగలుగుతారు అదేనండి వైఖరి వాక్ను వెనక్కి తీసుకోవాలి మధ్యమాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి ఇందాక మిమ్మల్ని మూడు గంటలే మాట్లాడమన్నాం కదా మిగిలిన టైం అంతా ఏం చేయమని ఇప్పుడు అర్థం ఇది చేయమని ఇందాక మీకు డౌట్ వచ్చి ఉంటుంది మిగిలిన ఇరవై ఒక్క గంటలు ఏం చేస్తామండి బాబు మాట్లాడకుండా ఇదిగో ఇవన్నీ చేయాలి అర్థమైందండి ఇచ్చే నెక్స్ట్ ఏంటి పశ్యంతి అంటే ఏంటి పశ్చంతి అంటే ఏంటి దర్శించుట చూచుట కాదు దర్శించుట ఏమిటి చూచుటాకి దర్శించుటాకి తేడా చూడటానికి దర్శించడానికి తేడా ఏమిటండి బాగా కష్టపడి తిరుపతి వెళ్ళారు ఎప్పుడన్నా వెళ్ళారా లేదా ఏం చేశారండి అక్కడ దర్శనం బాగా అయిందండి చూసి వచ్చారా దర్శనం బాగా అయింది అంటే అర్థం ఏమిటా అక్కడ తహ తహ ఉంటేనే దర్శనం తహ లేకపోతే అక్కడ నుంచి అక్కడికి వచ్చేప్పటికి ఎన్నో చూసాం ఏం గుర్తుపట్టాం ఏం గుర్తుపట్టలే అదే తహ ఉంటే నువ్వేం చూసావన్న దానికి ప్రతిదానికి స్పష్టత ఉంది అర్థమైందండి మరి దీనికి వాక్కు ముడిపెట్టారు ఏంటంటే వాక్కు ఎలా ముడిపెట్టారు మరి పశ్యంతిలో ఇందాక నుంచి ఏం చెప్తున్నాం వాక్ ఎలా వచ్చిందంటున్నాం పరా పశ్యంతి మధ్యమ వైఖరి పశ్యంతి వాక్కున పశ్యంతి కూడా వాక్కే ఇదేంటండి చూడటం కళతో చేస్తామా వాక్కుతో చేస్తామా చూచింది చెప్పడం దాంతో చేస్తామట ఎందుకు పెట్టారు ఇలా దర్శనం అంటే కళ్ళు మూసి చూస్తే దర్శనం మొదటి దశలో కళ్ళు మూసి చూస్తే దర్శనం నానా కష్టాలు పడి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళావు అక్కడ ఎన్ని క్షణాలు ఉన్నావు ముచ్చటగా మూడు క్షణాలు వండేస్తాడు వాడు అంతకుమించి ఎక్కువ ఉండేవాడు అరక్షణం చూసావు మళ్ళీ అరక్షణం మూసావు అరక్షణం తెరిచావు మళ్ళీ అరక్షణం మూసావు ఏమిటి తెరవటం మూయటం దర్శిస్తున్నాం ఎక్కడ అంతర్చక్షు దీని ఏమన్నారండి ఇవి కాదు ఇవేమిటివి మాంస నేత్రాలు ఇవేమిటండి ఇవి మాంస నేత్రాలు అదేమిటి జ్ఞానచక్షు అంతర్చక్షు అర్థమేనండి దాన్ని తెరిచేటటువంటి సమర్థత కలిగినది ఏది ఇప్పుడు పశ్యంతి ఆ అంతర్చక్షు తెరుచుకోవాలి అంటే ఏది ఉపయోగించాలి ఈ పశ్యంతి వాక్కును ఉపయోగించాలి అది కూడా వాక్శక్తే అర్థమేనండి కన్ను అనే ఇంద్రియం ద్వారా చూస్తున్నామని దర్శనం అంటున్నామేమో అది కాదు ఇది కూడా నీ లోపల ఉన్నటువంటి వాక్శక్తి ఈ దర్శన శక్తిని వెనక్కి తీసుకుంటే ఇది వెళ్ళి పశ్యంతి శక్తి దగ్గర కూర్చుంటుంది అనమాట కళ్ళు మూసుకొని చూస్తే అదేమవుతుందండి దర్శనం ఆ దర్శన శక్తిని ఇప్పుడు మనం ఎట్లా వాడుతున్నాం ఇప్పుడు ఎట్లా వాడుతున్నాం అండి ఎట్లా వాడుతున్నాం వంకాయలు వండడానికి వెళ్తుంది ఈవిడ గుమ్మడికాయలు కొనుక్కొస్తుంది ఏం పని మీద వెళ్ళావు ఏం తెచ్చావు అంటే దర్శనం ఏమైపోయింది ఇప్పుడు అక్కడ మన రోజువారీ జీవితం ఇలాగే జరుగుతుంటుంది ఓ పని కోసం మొదలు పెడతావు ఆ రోజు పూర్తయ్యేటప్పటికి ఎక్కడికి తేళ్తావో నీకు తెలియదు ఇది దర్శన శక్తి దుర్వినియోగం అవడం అంటే అంటే అంతరంగంలో మొదటే ఒక నిర్ణయాన్ని కలిగి ఉండి ఒక తహని కలిగి ఉండి ఒక లక్ష్యాన్ని కలిగి ఉండి దాన్ని కళ్ళు మూసుకొని దర్శించి ఆ స్థానంలో నిలబెట్టుకుని అప్పుడు మధ్యమాకి దాన్ని వదిలిపెట్టాలి అర్థమైందండి ఆ మధ్యమాకు వదిలిపెట్టిన దాన్ని మరలా నిగ్రహించి జప సాధనకి అంతరాయం లేకుండా జప సాధనకి ఏమంటారు దాన్ని దుర్వినియోగం లేకుండా జప సాధన వల్ల వచ్చినటువంటి సమర్థత భంగం కాకుండా ఎంతవరకు వదిలిపెడితే అది భంగం కాకుండా ఉంటుందో అంత మేరకే వైఖరికి వదిలిపెట్టడం అర్థమేనండి అంటే వజ్రాలు తూచినట్టుగా మాట్లాడడం నేర్చుకో ఇట్లా నేర్చుకుంటే ఇప్పుడు నీ దర్శన శక్తి బలపడింది అర్థమైందండి అలా చేయకపోతే ట్యాబ్ తిప్పితే నీళ్ళు పోయినట్టే ఇంకేమిడి ఇప్పుడు పర అసలు వాక్కు ఆది స్థానం ఏమిటి ఎక్కడ ఉంటుందండి ఇది పరాకి స్థానం ఎక్కడ ఏమిటో మరి ఏమిటో నాభిస్థానం ఉంటుంది కాదా ఏమండి వాక్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మనం అందరూ అక్కడి నుంచే మాట్లాడుతున్నామా చూసుకున్నారా ఎప్పుడన్నా చూసుకున్నారా ఎప్పుడన్నా మీరు మాట్లాడే మాటలలో ఎన్ని నాభిస్థానం నుంచి వస్తాయండి ఎందువల్ల అసలు అక్కడ దాకా ప్రాణచలనాన్ని పంపిస్తేగా ఇక్కడ వరకే కనీసం ఊపిరితిత్తుల్లో కూడా వెళ్ళదు అర్థమైందండి దానివల్ల ఏమైపోయింది ప్రాణశక్తి క్షీణించిపోయింది ఎప్పుడైతే నాభిస్తా నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను ప్రతి మాట తెలుసుందా లేదా మీరు అదే పై నాలుగు చివరి నుంచి మాట్లాడితే వేరుగా ఆ వాక్ శక్తి వాక్ శక్తిని నీ మీద బలంగా ప్రయోగించాలి అప్పుడు ఎలా వాడాలి ఈ పర అనేటటువంటి స్థితి నుంచి ఈ వాక్ శక్తిని ప్రయోగించాలి అప్పుడే అది పని అది పని చేస్తుంది లేదా పని చేస్తుంది ఏ వ్యక్తినైనా సరే బలిష్టమైనటువంటి స్థితిలో కూర్చోబెట్టాలన్నా బలమైన మార్పులు తేవాలన్నా వాడికి చైతన్యం మీద ముద్ర పడేటటువంటి శక్తిని వాడాలన్నా చైతన్య శక్తిని వాడాలన్నా ప్రధానంగా ఉపయోగపడే శక్తి ఏమిటి పర అర్థమేనండి కాబట్టి ఈ పర అనే శక్తిని ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో వాడికి నాలుగు ఒకేసారి స్వాధీనపడిపోతుంది ఒక్కొక్కటి చేయక్కర్లవాడు పర పశ్యంతి మధ్యమ వైఖరి ఈ నాలుగు ఒకేసారి స్వాధీనపడిపోతాయి ఈ పర అనేటటువంటి దాన్ని కనుక స్వాధీనపరచుకోగలిగితే నాభిస్థానం నుంచి కనుక మీరు మాట్లాడినట్టయితే ప్రాణశక్తి వశమైపోతుంది దీని ద్వారా ఏమవుతుందండి ప్రాణశక్తి వశమైపోతుంది ఎన్నో విద్యలు వస్తాయి దీని ద్వారా ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు అన్ని విద్యలకి ఆధారభూతమైనటువంటి లక్షణం ఏమిటి ఇప్పుడు ఆ వాచ్యం అవాచ్యం అవాచ్యం అంటే అర్థం ఏంటి పరాకి ముందు లింగాలి పరాత్ పరం ఒక లక్షణాన్ని చూసాం ఇప్పుడు రెండోది ఏంటండి అఖండం అంటే ఏంటి అఖండం